ఆకర్షకములుగా చెయ్యబడ్డాయి ప్రజలారా మీకు పూర్వం ఉన్న జాతులను మేము నాశనం చేశాము ఎందుకంటే వారు దుర్మార్గపు వైఖరిని అవలంబించారు వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకొని వచ్చినప్పుడు వారు విశ్వసించనే లేదు ఈ విధంగా మేము దోషులకు వారు చేసిన దోషాలకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము ఇప్పుడు వారి తరువాత మేము మీకు భూమిపై వారి స్థానాన్ని ఇచ్చాము మీరు ఎలా ప్రవర్తిస్తారో చూద్దామని وإذا تتلى عليهم آياتنا بينات قال الذين لا يرجون لقاء نأت بقرآن غير هذا أو بدله قل ما يكون لي أن أبدله من تلقاء نفسي إن أتبع إلا ما يوحى إلي إني أخاف إن عصيت ربي عذاب يوم عظيم قل لو شاء الله ما تلوته عليكم ولا أدراكم به فقد لبثت فيكم عمرا من قبله أفلا تعقلون فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته మమ్మల్ని కలిసే నమ్మకం లేని వారికి స్పష్టమైన మా మాటలను వినిపించినప్పుడు ఇలా అంటారు దీనికి బదులుగా మరొక హురాను తీసుకురా లేదా ఇందులో సవరణలు చెయ్యి ప్రవక్త వారితో ఇలా అను ఇందులో నా అంతట నేను మార్పులు చేర్పులు చెయ్యటం నా పని ఎంతమాత్రం కాదు నేను నా వద్దకు పంపబడే వహీని మాత్రమే అనుసరిస్తాను నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయత చూపితే ఒక పెద్ద భయంకరమైన దినం నాడు పడే శిక్షకు నేను భయపడుతాను ఇంకా ఇలా అను అల్లా సంకల్పం ఇదే గనక అయితే నేను ఈ హురాను మీకు ఎన్నటికీ వినిపించి ఉండేవాణ్ణి కాదు అల్లాహ్ దానిని గురించి మీకు అసలు తెలిపి ఉండేవాడే కాదు ఈ గ్రంథం అవతరించక పూర్వం నేను మీ మధ్య ఒక జీవితకాలాన్నంతా గడిపాను మీరు బుద్ధిని ఉపయోగించరా ఒక అబద్ధపు విషయాన్ని సృష్టించి దానిని అల్లాకు ఆపాదించేవాడి కంటే లేదా అల్లా యొక్క నిజమైన వాక్యాలను అబద్ధాలుగా నిర్ధారించేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు నిశ్చయంగా దోషులు ఎన్నటికీ సాఫల్యాన్ని పొందలేరు ويعبدون من دون الله ما لا يضرهم ولا ينفعهم ويقولون هؤلاء أتنبئون الله بما لا يعلم في السماوات ولا في الأرض سبحانه وتعالى عما يشركون ఈ ప్రజలు అల్లాను కాదని తమకు నష్టాన్ని గాని లాభాన్ని గాని కలిగించలేని వారిని పూజిస్తున్నారు పైగా ఇలా అంటున్నారు వారు అల్లా వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు ప్రవక్త వారితో ఇలా అను ఆకాశాలలో గాని భూమిలో గాని అల్లా ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా ఆయన పరిశుద్ధుడు ఈ ప్రజలు చేసే షిర్కుకు అతీతుడు ఉన్నతుడును وما كان الناس إلا أمة واحدة فاختلفوا ولولا كلمة سبقت من ربك لقضي بينهم فيما فيه يختلفون ప్రారంభంలో సర్వ మానవులు ఒకే సంఘంగా ఉండేవారు తరువాత వారు విభిన్న విశ్వాసాలను ఆచారాలను సృష్టించుకున్నారు నీ ప్రభు తరఫు నుండి ముందుగానే ఒక విషయం నిర్ణయించబడకుండా ఉన్నట్లయితే వారు పరస్పరం విభేదించుకుంటున్నటువంటి విషయాన్ని గురించి తీర్పు ఎప్పుడో చెయ్యబడి ఉండేది ويقولون لولا أنزل عليه آية من ربه فقل إنما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 بغيكم على أنفسكم متاع الحياة الدنيا ثم إلينا مرجعكم فننبئكم بما كنتم تعملون ప్రజలు ఎలా ప్రవర్తిస్తారంటే ఆపదల వారి పడినప్పుడు మేము వారికి కారుణ్యం రుచి చూపిన వెంటనే వారు మా సూచనల విషయంలో ఎత్తులు వేయటం ప్రారంభిస్తారు వారితో ఇలా అను అల్లాహ్ ఎత్తులు వేయటంలో మీకంటే శీఘ్రగామి ఆయన దూతలు మీ పన్నాగాలను వ్రాస్తూ పోతున్నారు మిమ్మల్ని నేలపైన నీటిపైన నడిపేవాడు అల్లాయే కాబట్టి మీరు ఓడలపై ఎక్కి వాయువులు అనుకూలంగా వీస్తూ ఉండగా ఆనందంగా ఆహ్లాదంగా ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ తరువాత అకస్మాత్తుగా ఎదురుగాలి ఉద్ధృతమై అన్ని దిశల నుండి అలల దెబ్బలు తగలగా ప్రయాణీకులు తాము తుఫానులో చిక్కుకుపోయామని తెలుసుకుంటారు ఆ సమయంలో అందరూ తమ ధర్మాన్ని కేవలం అల్లాకే ప్రత్యేకం చేసుకొని ఆయనను ఇలా వేడుకుంటారు నీవు గనక మాకు ఈ ఆపద నుండి విముక్తి కలిగిస్తే మేము కృతజ్ఞతలు తెలుపుకునే దాసులమవుతాము కాని ఆయన వారిని రక్షించిన తరువాత వారే సత్యానికి విముఖులై భూతలంపై తిరుగుబాటు చేస్తారు ప్రజలారా మీరు చేసే ఈ తిరుగుబాటు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 إلا على الله وأمرت أن أكون من المسلمين فكذبوه فنجيناه ومن معه في الفلك وجعلناهم خلائف وأغرقنا وأغرقنا الذين كذبوا بآياتنا فانظر كيف كان عاقبة المنذرين వారికి నూహు గాథను వినిపించు అతను తన జాతి వారితో ఇలా అన్నప్పటి గాథను నా జాతి సోదరులారా నేను మీ మధ్య ఉండటం అల్లా వాక్యాలను మాటిమాటికి వినిపించి మిమ్మల్ని ఏమరుపాటు నుండి మేల్కొలపటం మీకు సహింపశక్యం కాకపోతే సరే నేను మాత్రం అల్లానే నమ్ముకున్నాను మీరు నిలబెట్టిన భాగస్వాములను తోడుగా తీసుకొని మీరు ఒక ఏకగ్రీవ నిర్ణయానికి రండి మీ దృష్టిలో ఉన్న పథకం గురించి సావధానంగా ఆలోచించి అర్థం చేసుకోండి దానికి సంబంధించిన ఏ కోణము మీ దృష్టికి గోప్యంగా ఉండకుండా ఉండేందుకు తరువాత దానిని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి నాకు ఏమాత్రం వ్యవధిని ఇవ్వకండి మీరు నా హితోపదేశానికి వైముఖ్యం వ్యక్తం చేసి నాకేమి నష్టం కలిగించారు నేను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరి ఉండలేదే నాకు ప్రతిఫలాన్ని ఇవ్వటం అనేది అల్లా బాధ్యత ఎవరు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 తమ జాతిలో పెద్దలుగా ఉన్న వారికి భయపడ్డారు ఆ పెద్దలు ఫిరౌను తమను యాతనకు గురి చేస్తాడని భయపడ్డారు యదార్థం ఏమిటంటే ఫిరౌను భూమిపై ప్రాబల్యం కలిగి ఉండేవాడు అతడు ఏ హద్దును లెక్క చెయ్యని వారి కోవకు చెందినవాడు وقال موسى يا قوم إن كنتم آمنتم بالله فعليه توكلوا فعليه توكلوا إن كنتم مسلمين فقالوا على الله توكلنا ربنا لا تجعلنا فتنة للقوم الظالمين ونجنا برحمتك من القوم الكافرين మూసా తన జాతి వారితో ఇలా అన్నాడు ప్రజలారా మీకు నిజంగానే అల్లాపై విశ్వాసం ఉంటే ఆయనను నమ్మండి మీరు గనక ముస్లిములే అయితే వారు ఇలా జవాబు పలికారు మేము అల్లానే నమ్ముకున్నాము మా ప్రభు మమ్మల్ని దుర్మార్గులకు పరీక్షా సాధనంగా చెయ్యకు నీ కారుణ్యం ద్వారా మాకు అవిశ్వాసుల నుండి విముక్తి కలుగజెయ్యి وأوحينا إلى موسى وأخيه أن تبوأ لقومكما بمصر بيوتا واجعلوا بيوتكم قبلة وأقيموا الصلاة وبشر المؤمنين మేము మూసాకు అతని సోదరునికి ఇలా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 నీ ప్రభు తరఫు నుండి నీ వద్దకు వచ్చినటువంటిది సత్యమే కనుక నీవు సందేహించే వారిలోని వాడవు కావద్దు అల్లా వాక్యాలను తిరస్కరించిన వారిలో చేరిపోకు అలా చేస్తే నీవు నష్టపడే వారిలో చేరిపోతావు إن الذين حقت عليهم كلمة ربك لا يؤمنون ولو جاءتهم كل آية حتى يروا العذاب الأليم فلولا كانت قرية آمنت فنفعها إيمانها إلا قوم يونس إلا قوم يونس لما آمنوا كشفنا عنهم عذاب الخزي في الحياة الدنيا ومتعناهم إلى حين యదార్థం ఏమిటంటే ఎవరి విషయంలో నీ ప్రభు వాక్కు నిజమని నిరూపించబడిందో వారి ముందుకు ఏ నిదర్శనం వచ్చినా వారు ఎన్నటికీ విశ్వసించరు బాధాకరమైన శిక్ష వారి ముందుకు వస్తూ కనబడితే తప్ప తరువాత ఒక నగరం శిక్షను చూసి విశ్వసించటం అనే విషయము ఇంకా దాని విశ్వాసం దానికి లాభదాయకం కావటం అనే ఉదాహరణ ఎక్కడైనా ఉందా ఒక్క యూనుస్ జాతి తప్ప అలాంటి ఉదాహరణ లేదు ఆ జాతి విశ్వసించగానే మేము దానిపై నుండి